అథ ఇదానీం క్రియాకారకఫలానాం సర్వేషాం గుణాత్మకత్వాత్ సత్వరజస్తమో గుణభేదత త్రివిధో భేదో వక్తవ్య ఇది ఆరభ్యతే జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదత ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్ఛృణు తాన్యపి జ్ఞానం కర్మ చ కర్మక్రియా న కారకం పారిభాషికం ఈప్సితమం కర్మ కర్త నిర్వర్తక క్రియాణ త్రిధా ఏవ అవధారణం గుణవ్యతిరిక్తజాత్యంతరాభావప్రదర్శనార్థం గుణభేదత సత్వాదిభేదేన ఇత్యర్థः ప్రవృత్యతే కథ్యతే గుణసంఖ్యానే కాపిలే శాస్త్రే తదపి గుణసంఖ్యానం శాస్త్రం గుణభోక్తృవిషయ ప్రమాణమేవ పరమార్థబ్రహ్మైకత్వవిషయే యద్యపి విరుధ్యతే తే హి కాపిలా గుణగౌణవ్యాపారనిరూపణే అభియుక్తా ఇది తచ్ఛాస్త్రమపి వక్ష్యమాణార్థస్తుత్యర్థత్వేన ఉపాదీయతే ఇది న విరోధ యథావత్ యథాన్యాయం యథాశాస్త్రం శృణు తాని అపి జ్ఞానాదీని తద్భేదజాతాని గుణభేదకృతాని శృణు వక్ష్యమాణే అర్థే మనస్సమాధిం కురు ఇత్యర్థః